hi I'm Naveen I want to share my voice in my mother tongue so listen Gopalapuram పాలించే విచిత్రవర్మ ఒకరోజు ఉదయాన్నే భటుల్ని పిలిచి తనకు వచ్చిన కళ గురించి చెప్పాడు ఆ కళలో ఒక ఇంటి ముందు చింత చెట్టు ఉందని ఆ చెట్టు కింద కుక్క కూడా ఉందని ఆ ఇంటి గోడ లోపల బంగారు నాణాలు కనిపించాయని చెప్పాడు అలాంటి ఇంటిని వెతికి గోడ తవ్వించమన్నాడు వెతగ్గా వెతగ్గా బడిలికి ఒక చోట ఇంటి ముందర చింత చెట్టు కనిపించింది ఆ చెట్టు కింద పిల్లి ఉంది రాజుగారు దాన్నే కుక్క అని పొరబడి ఉంటారులే అనుకుని ఆ ఇంట్లోకి వెళ్ళి గోడలు తవ్వారు బటిలు కానీ అక్కడేమి లేకపోవడంతో తిరిగి వెళ్ళిపోయారు ఇంటి యజమాని సుబుద్ధుడు పొలం నుంచి రాగానే అతడి భార్య సుశీల జరిగినంత చెప్పింది దాంతో రాజుకి ఎలాగైనా గుణపాఠం చెప్పాలనుకున్నాడు సుబుద్ధుడు మన్నాడే రాజును కలిసిన సుబుద్ధుడు తనకు కల వచ్చిందని ఆ కలలో తనను ఈగలు కొరికి తినేశాయని అప్పటి నుంచి ఈగలు చూస్తే తనకు భయమేస్తుందని చెప్పాడు దానికి నేనేం చేయగలను అన్నాడు రాజు మీరు అనుమతిస్తే నాకు కనిపించిన ఈగలన్నింటినీ చంపుతాను అన్నాడు సుబుద్ధుడు వెర్రిమాలోకం ఈగలను చంపుతాదంట అని మనసులో అనుకుని అనుమతిచ్చాడు రాజు అప్పటి నుంచి సుబుద్ధుడు కర్ర పట్టుకుని ఈగలు కొట్టే నెపంతో వస్తువులను ధ్వంసం చేసేవాడు అడ్డు చెప్పిన వారికి తనకు రాజు అనుమతి ఉందని చెప్పేవాడు అతడి అతడి బాధితులంతా వెళ్ళి రాజుగా రాజుకి విషయం చెప్పగా సుబుద్ధుడిని పిలిపించారు ఆ రోజు మాట వరుసగా సరేనన్నాను ఎక్కడైనా కళలు నిజమవుతాయో అన్నాడు రాజు రాజా మీకు కళలో బంగారు నాణాలు కనిపిస్తే అది నిజం కావచ్చు కానీ ఈగలు నన్ను చంపేస్తే అది నిజం కాదా అని అడిగాడు సుబుద్ధుడు విషయం అర్థం చేసుకున్న విచిత్రవర్మ అతనికి నష్టపరిహారం చెల్లించి ఇక ముందు అలాంటి పొరపాటు జరగదని హామీ ఇచ్చాడు